పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం సమరయలోని సుఖారులో సమరయ స్త్రీ సిగ్గుముఖంతో జలం కోసం జలజలా వెళ్ళితే యాకోబు బావికి యేసు ప్రభువు అదనుగా అదే సమయమని వెళ్ళగా కుండ తెచ్చిన స్త్రీ తన కుండ విడిచి కొండంత ఏసయ్యను జీవజలంగా సంతృప్తిగా త్రాగి సరి అయిన స్త్రీగా మారి మార్చింది మరెందైనో చూపింది ప్రభువును ఎందరెందరికో చేర్చింది ప్రభువు చెంత తీర్చుకుంది తన తీరు ఏసుకు సాక్షిగా తీరింది ఎంతలోనే ప్రభువు